तव तर्हि रागद्वेषौ स्तः येन केभ्यश्चिदेव आत्मभावम् प्रयच्छसि न सर्वेभ्य इति उच्यते ये यथा माम् प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वत्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ये यथा येन प्रकारेण येन प्रयोजनेन यत्फलार्थितया माम् प्रपद्यन्ते तान् तथा एव तत्फलदानेन भजामि अनुगृह्णामि अहम् इति एतत् तेषाम् मोक्षम् प्रति अनर्थित्वात् न हि एकस्य मुमुक्षुत्वम् फलार्थित्वम् च युगपत् सम्भवति अतो ये फलार्थिनः तान् फलप्रदानेन ये యథోక్తకారిణస్తు అఫలార్థినో ముముక్షవః చ తాన్ జ్ఞానప్రదానేన ఏ జ్ఞానినః సన్యాసినో ముముక్షవః చ తాన్ మోక్షప్రదానేన తథా ఆర్తాన్ ఆర్తిహరణేన ఇది ఏవం యథా ప్రపద్యంతే ఏ తాన్ తథా ఏవ భజామి ఇత్యర్థः న పునః రాగద్వేషనిమిత్తం మోహనిమిత్తం వా కంచిద్భజామి సర్వథాపి సర్వావస్థస్య మమ ఈశ్వరస్య వత్మ మార్గం అనువర్తంతే మనుష్యా యత్ఫలార్థితయా యస్మిన్ కర్మణే అధికృతా ఏ ప్రయతంతే తే మనుష్యా ఉచ్యంతే హే పార్థ సర్వశః సర్వప్రకారైః